సూర్యం బయట అంటే ఆయన ఏమంటారంటే మంత్రంలో ఇంద్రుడి గురించి మంత్రం ఆ మంత్రం దేనికోసము ఇంద్రుడి భవిష్యత్తు సమర్పించడం అంటే సర్వము కర్మాంగం మంత్రానికి కూడా ఇవ్వలేదు లేదు కూడా ఇండిపెండెంట్ స్టేటస్ లేదు ప్రధానమైన డిస్కషన్ గమనించవచ్చు వారు కర్మ మీమాంసలు లెడ్ గౌతమ దేవుని శివస్వామి భాష్యకారులు కుమారుల వీళ్ళందరిలో కుమారుల పేరు పెద్దలు వాక్యకారులు ఆ కుమారుల యొక్క సిద్ధాంతం కర్మ సిద్ధాంతం కర్మ కర్మలో కూడా అంటారు చూపిస్తాడు ఇదే కాకుండా ప్రధాన విషయంలో వేదలో కొంత ఉపాసనకు అవకాశాన్ని ఇచ్చాడు కర్మని ఉపాసనని కలిగి ఆయన పెట్టుకున్నాడు సరే కుమారభట్టు ఉపాసనని కూడా లెక్క చేయకుండా దాన్ని కూడా సెంటర్ కేవలము కర్మ అంటే హండ్రెడ్ పర్సెంట్ ధర్మవాదాన్ని కుమారులకు ప్రతిపాదించాడు సో ఆ వన్ సైడ్ ఈజ్ కుమారులు పెట్ట ఫర్ హూ ఈవెన్ మంత్ర ఈజ్ సెకండరీ ఆర్ ఆక్సిలియరీ టు బ్రాహ్మణ బ్రాహ్మణ వాక్యం అంటే నిధివర్గం కర్మను బోధించేవాక్యం కర్మను విధించేవాక్యం మ్యాండేటరీ సెంటెన్స్ మంత్రము కూడా ఆ మంత్ర విధివాక్యానికి అందమే ఇది నా ఇండిపెండెంట్ లేదంటే ఏదో ఒక విధికి భంగం కాని మంత్రము దానికి అసలు ధ్యానము ఫోకస్ స్టాండ్ అయిపోతాను అలా ఏదో ఒక కర్మకు విధేవాలి ఏదో ఒక కర్మకి అర్థం అవ్వాలి ఆ విధంగా అంత కర్త బ్రాహ్మణ వాళ్ళ పక్షం బ్రాహ్మణ అంటే నిజవాక్యం క్యాస్ట్ గురించి కాదు దీనికి ఆపోజిట్ ఆర్య సమాజం వాళ్ళు మంత్రాలను పట్టుకునే బ్రాహ్మణాన్ని అంతని కూడా నేను సేపేస్తాను బ్రాహ్మణాన్ని అంతనే నేను రోగేశాను నో బ్రాహ్మణ ఓన్లీ వచ్చి కొంచెం ఇలా ఎంగిల్ <laughs> చూడలేదు కొంచెం పెట్టుకోండి <laughs> కాబట్టి చూడాలి ఇక్కడ ఇది నోటీస్ చేయండి ఒకసారి రెండు కొంత ఆపోజిట్స్ శంకరులు ఈజ్ విలింగ్ టు యాక్సెప్ట్ బోత్ అదే మంత్ర బ్రాహ్మణ ఈజ్ విలింగ్ టు యాక్సెప్ట్ నేను ఏమంటున్నానంటే మంత్రంలో ఎక్కడైనా ఇంద్రదేవికి సంబంధించిన మంత్రం ప్రతి దేవతకి మంత్రాలు ఉంటాయి ఇంద్ర సూక్తము అగ్ని సూక్తము ఇత్యాది ఆ ఇంద్ర సూక్తంలో మంత్రంలో ఇంద్రుడు వజ్రహస్తుడు వజ్రహస్త పురంధర ఉందనుకోండి ఆ మంత్రంలో ఇప్పుడు ఆ ఆ వాక్యానికి ఆ అర్థం వస్తుందా రాదా అర్థవాలు అయిపోయిందంటే ఇంకా అర్థం రాదు మంత్రము కేవలము కర్మకాండము కనుక చేతిలో మధ్యలో పట్టుకోవడం ఇదంతా కూడా సమాధ అంటే దాని ముఖ్యార్థాన్ని మనం స్వీకరించకూడదు అని కర్మవాదుల యొక్క సిద్ధాంతం కాబట్టి ఇంద్రుడికి విగ్రహం అనే మాట లేదు ఇంద్రుడు విగ్రహం చెప్పబడుతున్నాడంటే విగ్రహం అని కుమారుల పట్ల ఇచ్చారు శంకర్లు ఏమంటున్నారంటే కరెక్ట్గా మంత్రం అన్నది విధివాక్యానికి అర్థమే నేను కాలం లేదు ఆ మంత్రంతో ఆ మంత్రం బాగానే ఉంది కానీ ఆ మంత్రం విన్న వెంటనే ఆ అర్థము బుద్ధికి దోషకుండగా నువ్వు ఎలా అడ్డుపెట్టగలవు ప్రతీతి శరణి వేదమంత్రము వినగానే అర్థజ్ఞానం కలుగుతుంది వీళ్ళకి ప్రతీతి అంటే అర్థజ్ఞానం మంత్రం ముందు వచ్చే అర్థజ్ఞానం ఏదైతే కలదో అదియే ధర్మము అదియే సత్యము అని వీళ్ళు వేదాన్ని శరణం వేడి వీళ్ళు జీవిస్తూ ఉంటారు కాబట్టి వేదములకు అంత హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఆ మంత్రం వినగానే కలిగే అర్థాన్ని త్రోసిపుచ్చడం ఎంతవరకు ఎంతవరకు సబబు సబబు కాదు కాబట్టి విద్యమానవాద ఆశ్రయణీయ గుణవాద ఇల్లనేవాడు లేడు వాడికి విగ్రహం లేదు ఏది లేదు ఉద్యోగ వాళ్ళతో మాట్లాడాల్సింది చెప్పారు ఉద్యోగ మోహం చేయడం కోసమే వచ్చింది అనే గుణవాదాన్ని తెలుగు ఎలాగైనా స్వీకరించడం యజమానవాద వాడు ఒకడు ఉన్నాడు అందుకోసమే మనం ఇంద్రయాగం చేస్తున్నాము ఈ మంత్రంలో ఎందుకు లభించారు ఆ ఇంద్రుడు అలా ఉంటాడు అని స్వీకరిస్తేనే బాగుంటుంది ఏదైనా మంత్రము అనేది దేవతలకు విగ్రహత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనే ఆలోచన ఈ విధంగా దోషి దోషిపుచ్చడం అయింది అపి చిరేవా రాజదేవ్యామి కవీషి మోదయద్ధి అపేక్షితం గ్రామీణాం స్వరూపం ఇప్పుడు కర్మవాదులు ఉన్నారనుకోండి వాళ్ళు ఏమంటారు ఈ హవిస్సు ఇంద్రదేవతకు ఉద్దేశించబడినది ఈ హవిస్సును ఇంద్రదేవతకు సమర్పించవలేము అని వాళ్ళు చెప్తారు ఇంద్రాన్ని దైవత్యాన్ని కళ్ళు నుంచి చూడలేదు సో వేదములాన్ని తీసుకోవడం కనుక ఈ యజ్ఞం ఈ యాగంలో ఈ ధనుస్సును ఆ దేవతను సమర్పించాలి అని వీళ్ళు చెప్తారు అసలు మొత్తం కర్మంతా పైన ఉంటుంది అసలు తుది నుంచి మొదలు మొదలు నుంచి తుది దాకా ఏ టు జీ ఎలా ఈ దేవత ఈ హరిస్సు ఈ దేవతను సమర్పిస్తే ఈ కాలం అలాగే మొత్తం ఏ టు జీ ఎలా అలాంటి సందర్భంలో ఇంద్రుడు వరుణ్ గారిని మొదలైన దేవతలందరూ ఒక ప్రవాహం కింద వస్తారు గెలాక్సీ గాడ్స్ వస్తుంది మెకానిజం అంటారు సో ఈ దేవతలందరూ వస్తారు ఈ దేవతలకి ఏదో ఒక స్వరూపం ఉంటుందని స్వీకరించాలి కానీ అసలు ఈ దేవతలు ఏదో స్వరూపం ఉండదు ఉంటే మంత్రాన్ని ఉత్సవం మంత్రంతో హోమం చేసిస్తే నీ పని అయిపోయింది అని ఏం ఆదుకుంటుంది ఆ దేవతలకు స్వరూపం ఉండాల్సిందే స్వరూపరితేతసి ఆపయుష్యంతే వీడు ఏం ఆ ఇంద్రుడు ఉన్నాడు అది నేను హోమం చేస్తున్నాను అని వీడు మనస్సులో ఆ ఇంద్రుడిని భావన చేసి హోమం చేయాలి ఇప్పుడు మనం సత్యనారాయణ చేస్తాం అందరూ కంపెనీగా నడిపిస్తారు నేను ఒకే టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను విమర్శిస్తున్నాను అనుకోవద్దు సత్యానందం ఏమిటంటే అడిగాడు పెద్ద వస్త్రం ఒకటి పెద్ద వస్త్రం ఒకటి కొత్తది పరుస్తాను పువ్వాలు ఒకటి పరుస్తాను దాని మీద బియ్యం పోసేస్తాను నేను తమలపాకులు వాళ్ళ మొక్కలు రూపాయి కాసులు లేదా అరవై కాసులు ఆయన పెట్టు ఆయన చెప్తారు నేను చెప్పినప్పుడు అలా మూడు పవర్ బాంబులు ఒక్క ఒక ఆయన వేసి నేను పెట్టిన ఎంతో పెట్టి అలా చేయబెట్టు నేను తీసేయమంటే తీసేసుకో అలాగే ఆ మొదలు పెడమా మొదలు పెడతాం తీసుకుని సెంటర్లో పెట్టు హయాలు స్థాపయాలు పూజయాలి మళ్ళీ తీసుకుని ఎక్కడ పెట్టు ఇంద్రమావా హయాలు స్థాపయాలు పూజయాలి ఏదైనా పూట పోతాడు నేను ఇంతే పెట్టడమే తప్ప <laughs> అంతకు మించి ఏది సంథింగ్ మోర్ ఇక్కడ అలా ఉంటుంది పాప ఆయన అడిగాడు ఆయన ఏమంటున్నారంటే ఇందుకు అదృష్టం సమర్పిస్తున్నాము అని వాడు యజ్ఞం చేసి కూడా సమర్పిస్తాడు వాళ్ళు బుద్ధులు ఇంద్రుడిని భావన చేయాలా నువ్వేమో ఏమంటున్నావు ఇంద్రుడు అనేవాడు ఎవరు లేడు వాడికి స్వరూపం ఏం లేదు ముఖ్య ప్రమేయ మంత్రంతో స్వాహానంగా హోమం చేయాలి నువ్వు అలాగే చెప్తే వాడు ఈ అదృష్టం నేను నిద్రవేయడానికి సమర్పిస్తున్నాను ఆ ఇల్లు నన్ను అనుగ్రహిస్తాడు అని వీడు అనుకోవాలి కాబట్టి ఇంద్రుని స్వరూపమే లేకపోతే బుద్ధికి ఎలాగా బుద్ధిలో ఇంద్రుడిని భావన చేయడం ఎలాగా కాబట్టి ఇంద్రుడికి స్వరూపం ఉండాలి నచేతసి అనారుధాయై హవిప్రదాతం శక్యతే శంకర భగవత్వాలు మన వాళ్ళు చేసిన సత్యనారాయణ చూడలేదు ఎందుకంటే ఈ మాట రాసిందా ఆయన ఏమంటున్నారంటే బుద్ధి నుండి భావన చేయకుండా ఆయా దేవతలకు ఆయా హవిష్ణులను సమర్పించడం సంభవము కాదు అని రాస్తున్నారు మన వాళ్ళు ఎవరు పూజ చేశారు సంభవమే పూజ చేయడం లేదా సంత అంటే రిలిజియన్ ఆ దశకు చేరుకోవడం చాలా ఎనివే అంటే కర్మ భక్తి ఉంటుంది జ్ఞానం లేకపోవడం చేత వచ్చిన మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళంటాం అక్కడ కూర్చుని పూజ చేసి వాడికి లక్ష తొంభై కంప్లైంట్స్ వాడు కంప్లైంట్స్ అంటే ఒక అతను హైదరాబాద్ లో ఆటో వాళ్ళు చెప్పిన మాట వినండి మోసం జరిగినాడు చెప్పాడు ఒక ఆయన ఉన్నాడు ఈ ఆటో హ్యాండ్ ఎవరిస్తుంది అని అది విని ఒకలాగా మాట్లాడారు ఎందుకంటే మనం స్టోరీ వాళ్ళ చిత్రం కూడా మాట్లాడితే వాళ్ళు చెప్తాం నువ్వేమో వాడు ఎవరు గట్టి పెడతారు నువ్వు పుస్తకంలో ఉంటూ పుస్తకం వాడు అలా ఈ అర్థాలన్నీ సాగటించడానికి మాకు టైం కుదరదు వెళ్ళకూడదు అదే కరెక్టే అది సమస్య కర్మ విస్తారం అయిపోతే ఎవరికి విశ్రాంతి ఉండదు ఆ ఇన్నర్ స్పేస్ ఎవరికి ఉండదు హడాలు హడాలు హడాలుగా సత్యనారాయణ చేయాలంటే సత్యనారాయణ స్వామిని పూజించడం కాదు ముందు ఎంతమంది దేవతలను పూజించాలి ఒక యాభై నలభై మంది దేవతలు అక్కడ కూర్చోబెట్టాలి కూర్చున్నటువంటి దేవతలందరికీ అన్ని అన్ని ఉపచారాలు చేయాలి అన్ని దేవతలందరికీ అన్ని ఉపచారాలు చేస్తే తెల్లారుతుంది ఉన్నాడు తెల్లారుతుంది అందుకోసం ఏం చేస్తాడంటే ఆ వాయిదేభ్య సర్వేభ్యో దేవేభ్య సర్వాన్ని సమర్పయామి అనేసేస్తాడు అనేసి నేను ఎలా ఉంటుంది అవాహనం చేసిన దేవతలందరికీ అన్ని ఉపచారములను సమర్పిస్తున్నాము అని కొత్త మొత్తం అక్షరం కొట్టి బాధ చేయడం అందరి మీద ఒక అర్థం కలిసి పెట్టేస్తుంది మొత్తం ఇరవై మంది దేవతల మీద ఎక్కడికెక్కడికి షార్ట్ కట్స్ పెట్టుకుని సత్యనారాయణ స్వామి దగ్గరికి వస్తారు అది పూజ చేసి కథ చెప్పడం ప్రారంభిస్తారు ఆ కథంతా కర్మస్తాం విమర్శనంటే అలాగే గురువు ప్రసాదం అలాగా చేసి ప్రసాదం తీసేసి కూర్చుంటారు వీళ్ళు ఇలా నడుస్తూ ఉంటుంది కనబడితే అలాగే ఉంటుంది మనము కర్మం పక్కన పెట్టాం ఈ డబ్బులు మనం చేస్తాం వాడికి కాబట్టి శంకరుల అభిప్రాయం ఏమిటంటే హవిస్సును సమర్పించేప్పుడు ఆ దేవతను మనస్సును భావన చేయకుండా సమర్పించడం సంభవమే కాదు శ్రావయ్య బయట శృతి కూడా అలాగే చెప్తోంది ఏమని यस्यैदेव वाणी भवेद्विवेकं स्याम् ध्यायेत् వషక్కరిష్యీ ఐదవేద బ్రాహ్మణులలో ఏమని చెప్పాడంటే వషక్కని స్వాహాన్ని రిప్లేస్మెంట్ వషక్ వషక్కారము ఉంటారు కారము అంటే సౌండ్ భక్తుల వర్డ్ కారము అకారము కారము అకారము ఓంకారము అలాగే స్వాహాకారము అంటే స్వాహాతో హోమాన్ని సంపృప్తి చేస్తారు వషట్కారము విశ్వం విష్ణువు వషట్కారముగా అదే వషట్ అనే శబ్దం కాబట్టి ఏం చేస్తారంటే ఏ దేవతకి హవిస్సును సమర్పించబోతున్నాడో వషట్ కలిష్యము వషట్ను సమర్పిస్తాడు ఆ సుక్కు ధ్రువం ఉంటుంది ఆ పది స్పూ దాంతో హవిస్సు తీసుకుంటాడు తీసుకుని ఇలా పట్టుకుంటాడు మరేదైనా ఒక విషయం సమాధుకుస్తున్నారుారో తెలుసుకోండి నేను విదురు కనుస తవదుస్తున్నారు ఆ దేవుడను భావ చేయాలి సోచిార్లే ఫాం చాయేద ఐదులొక్క సారిగానియాకొకసార్లు అనుసును నేరుకు సమాధుకు తరుకుగా ఆ ఉండేశ్వర్ పండితి హోం చేస్తా లానే చింతకో ఇప్పుడు ఇతరేమొకని ఆ భావము చేయాలి ఎవరకస్ ఇంద్రుడికి విగ్రహం లేదు ఇంద్రుడిలో దేవతలను ఒకరు మాత్రమే ఉంటుంది కర్ణలో ఉంటుంది వేరే దేవతలను అక్కర్లేదు ఎందుకంటే ఒక దేవత ఉంది అంటే నాలుగు చోట్ల ఒకేసారి హోమం చేస్తే నాలుగు చోట్లకి ఒకే దేవతలను కుదరదు అనే ఒక సమస్య ఉంటుంది కాబట్టి ఒక దేవత ఏం లేదు అని ఏదో అనుకోవచ్చు ఈ లేదు అని కర్మ చేస్తాడు విగ్రహం లేదు జ్ఞాననిష్ఠుడుగా ఉన్న గ్రహం లేదంటే అదో శోభ కర్మ చేస్తూ వెళ్ళిన హాలేదు అది మీ కాంట్రడిక్షన్ ఇది కాబట్టి దేవతలు విగ్రహము రూపము స్వరూపము ఉండాలి ఇంద్రాన్ని దేవతలకు వేర్వేరు దేవతలకు వేర్వేరు స్వరూపము ఉండి తీరాలి శబ్దమాత్రమస్వరూపం సంభవతి శబ్దాక్షయోర్భేదా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఈ ఇబ్బంది వాళ్ళకి వచ్చింది మాంసంలోకి ఈ సమస్య వాళ్ళ మనస్సులో కలిగింది దానికి వాళ్ళు పరిష్కారం చూపించారు ఏమన్నారంటే దేవత అన్నప్పుడు ఈ మంత్రంలో ఇంద్ర ఆనందం చూశారంటే ఆ ఇంద్ర శబ్దం అదే దేవత ఆ శబ్దమే దేవత వేదమే ఇప్పుడు వేద పురుషులకు దండం పెడుతున్నాడు వేద పురుషులకు దండం పెడుతున్నాడు ఎవరు వేద పురుషుడు ఆ వేద శబ్దమే వేదము మంత్రమే దేవత అని వాళ్ళు సిద్ధాంతాన్ని ప్రవచించారు కాబట్టి ఇంద్రుడనే దేవత ఎక్కడో లోపం ఉన్నాడు అంటే పది చోట్లకి ఒకేసారి వెళ్ళడం కుదురుతున్నా కుదురుతున్నా సమస్యలు వస్తాయి ఇంద్రుడనే దేవత ఎవరో తెలిసిన ఇంద్రహ అనే శబ్దమే ఇంద్రుడనే దేవత ఆ శబ్దాన్ని ఎవరు చేస్తే అక్కడ ఆ దేవత పడ్డారు మంత్రం ఇప్పుడు అగ్నిదేవత ఉందనుకోండి వెంటనే అగ్నేయ సుపథాయే అస్మాన్ విశ్వాన్ దేవగుణాన్ విద్వాన్ అని మీరు ఎప్పుడైతే అగ్నిదేవత మంత్రాన్ని భావన చేసి ఉచ్చరిస్తారో ఆ మంత్రమే ఎందుకంటే ఆ మంత్రంలో ఏముంది వాడిని నడిపించుము నీవేమో అన్ని తెలుసుకున్న వాడు అనుందిగా అదే దేవత ఇంకా వేరే దేవత కాబట్టి ఎవరు ఎక్కడ ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తే అక్కడ దేవత ఆ శబ్ద రూపంగా ప్రత్యక్షం అవుతుంది కాబట్టి దేవత ఎక్కడి నుంచో రావడం అనే సమస్య ఉన్నది కాబట్టి శబ్దమే దేవత అని వదులుతారు అంటే ఆయన అంటారు చూడు శబ్దము అర్థము ఉన్నాయి ఘట అనుకోండి ఇది శబ్దం ఆ శబ్దము యొక్క స్వరూప ఆ శబ్దము చేత ప్రతిపాదింపబడే వస్తువు యొక్క స్వరూపం ఏమి అని మేము అడిగాము అంటే అర్థమేమి అని అడిగాను ఘటానికి అర్థం అంటే అర్థం ఏంటి అర్థం ఏమిటంటే ఆ శబ్దము చేత ప్రతిపాద నిర్దేశించబడే వస్తువు ఏదో ఒకటి కదా ఆ వస్తువు ఏది అని అడిగినట్టయింది కదా అంటే మీరేమనుకుంటున్నారు ఘట అనే శబ్దము చేత ప్రతిపాదించబడే అర్థము కూడా ఘట శబ్దమే అని చెప్పినట్టు చెప్తున్నారు కదా ఘట అనే శబ్దమే అని చెప్పినట్టే అది అంగీకారం కూడా శబ్దము అర్థము శబ్దములకు అర్థము శబ్దమే అలాంటి వీళ్ళే ఘట శబ్దానికి అర్థం ఏమిటో అని అడిగితే మళ్ళీ అర్థం ఏదే ఉంటున్నారు ఘకార అకార టకార అకార విసర్గలే ఘట శబ్దానికి అర్థము అని చెప్పడానికి వీళ్ళే దానికి అర్థం లేదు మీరు ఇంద్ర శబ్దానికి ఏదే అర్థం లేదు దేవతంగా శబ్దమే దేవత అని చెప్పడం మీకు కాదు ఎందుకంటే శబ్దార్థయోహ భేద శబ్దానికి అర్థానికి భేదం శబ్దము ఘటాద శబ్దము నోట్లో ఉంటుంది ఘటహ అనే ఘట శబ్దానికి అర్థము ఎదుర్కొన్న టేబుల్ మీద ఉంటుంది రెండింటికి తేడా ఇలాగా మనసు ఉంది మొత్తం ఉంది మనసు ఉన్నటువంటి పాత్ర విశేషానికి అర్థం పాత్ర విశేషము అర్థం ఘటాకార ఘటాకార శబ్దం శబ్దం రైట్ అలాగే ఇంద్రహాన్నకు కూడా ఇకార రకాల రకాల వ్యర్థ అకార శబ్దము శబ్దాలు అర్థం ఎట్లా లేదు ఒక విశిష్ట దేవత శబ్దాలు కాబట్టి ఆ శబ్దమే అర్థం స్థానంలో ఉంటుంది అనే ఆర్గ్యుమెంట్ ఉంది కాదు వేద పురుషుడు వేదమే పురుషుడు అదే ఉంటుంది వేదము శబ్దము శబ్ద ప్రతిపాద్యమైన అర్థం వేరే ఉండాలి తప్ప వేదమైన కూర్చుందంటే ఎలా జరుగుతుంది ఈ మీమాంసకుల కర్మవాదుల యొక్క భావాలు అనేకం ఉంటాయి అది అవసరం సబముగా ఉండదు అత్ర అంటే తస్మిన్ సతి అది అర్థం ఉండగా అంటే శబ్దము అర్థము వేరువేరుగా ఉండాలి అనే పరిస్థితి అలా ఉండకుండా మరో మాట్లాడుతున్నాడు శబ్ద ప్రమాణ కేవలం స్వయా నీవు స్వయా పెట్టుకోవాలి నువ్వు శబ్దమే ప్రమాణం అంటావు అంటే వేదమే ప్రమాణము శబ్దమే ప్రమాణము కంటికి కనబడేది ప్రమాణం కాదు బుద్ధితో ఆలోచించేది ప్రమాణం కాదు శబ్దమే ప్రమాణం మీమాంసకుల యొక్క సిద్ధాంతం కర్మ చేస్తే స్వర్గం ఎలా వస్తుంది ఇక్కడ నెయ్యి నిప్పుల్లో వేస్తే ఆ నెయ్యి రాస్తా భూమి అవుతుంది తప్ప స్వర్గం ఎలా వస్తుంది అని ప్రశ్న వేశారు ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఏంటంటే ఇప్పుడు నెయ్యి నిప్పుల్లో వేస్తే భూమి దొరుకుతుంది అనేది ప్రత్యక్ష ప్రమాణ సిద్ధం ఈ కర్మ కర్మచేత స్వర్గం అంటే అక్కడ ఎక్కడ ఉంటుంది ఈ కర్మచేత వాడు అక్కడికి ఎలా వెళ్తాడు సంభవమైన అనుమాన ప్రమాణం చేత వచ్చిన క్వశ్చన్ కానీ రెండు కూడా పనికి రావు శబ్ద ప్రమాణమే సత్యం శబ్ద ప్రమాణం వేదం అది ఎవరు చెప్తోంది హోమం చేస్తే స్వర్గం వస్తుంది అని చెప్తాను కాబట్టి స్వర్గం వస్తుంది అని వాళ్ళ సిద్ధాంతం నువ్వు శబ్దానికి అంత పెద్ద ప్రాముఖ్యం ఇచ్చిన వాడు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు మంత్రంలో ఇంద్రుడు వజ్రహస్తుడు ఉంటుంది అర్థవాదాన్ని నువ్వు పేరు పెట్టిన చెప్పిన వేద భాగంలో ఇంద్రుడు ఉత్తరాసురుని సంహరించాడు అని కథ ఉంటుంది మంత్రంలోనేమో ఉంటుంది మంత్రంలో ఉంది విగ్రహాల వర్ణన అర్థవాదంలో అర్థవాదాలను నువ్వు పేరు పెట్టినటువంటి భాగంలో కూడా ఆ దేవతకు విగ్రహం యొక్క వర్ణన ఉంది నువ్వేమన్నా శబ్దం సర్వ ప్రమాణము ఇతర ప్రమాణములకు అన్నిటికంటే గొప్పది అని అని పెద్దల ముందు చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవతకు విగ్రహం లేదు అలా అర్థంలో నువ్వు ఏం చేస్తున్నట్టు మంత్రంలో చెప్పిన వర్ణాన్ని అర్థవాదాన్ని చేత నామకరణం చేయబడిన బ్రాహ్మణ పరాణం చేతున్న వర్ణాన్ని నువ్వు కాదని దోషి పుచ్చుకున్నట్టు అవుతావు అది ఏం శబ్ద ప్రమాణం అవుతుంది శబ్ద ప్రమాణం అంటే అవుతుందా అది కొంతవరకు ఇతిహాస పురాణమతి వ్యాఖ్యాతేన మార్గేణ సంభవన్మంత్రార్థవాదమూలత్వాత్ ఏతానుగ్రహాన్ని తర్వాత మీమాంసకులు ఉన్నారే వాళ్ళు వాళ్ళ స్కీమ్ వచ్చింది వాళ్ళు స్కీమ్ను వర్కౌట్ చేస్తారు ఆ స్కీము అది అవుట్ సైడర్కి చాలా బ్లంటెడ్ గా చాలా అన్రీజనబుల్ స్కీమ్ లాగా కనబడుతుంది దాన్ని నిలబెట్టి దాన్ని దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళలో వాళ్ళు ఇవ్వాలి ಈಗ ನಾವು ಒಂದು ಶೇಡ್ ಕ್ಯಾಸ್ಟ್ ಪಕ್ಷದ ಮೇಮನಸರದ ಗಮನದಿಂದ ಅಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡಬೇಕು ಅಲ್ಲಾವುದ ಪ್ರವಾದಿಗಳು ಬಹಳ ಪ್ರಾಣುಗಳು ವ್ಯಾಖ್ಯಾನವೇನ ಮಾರ್ಗೇನಂದರೆ ಮೇಲು ವ್ಯಾಖ್ಯಾತೋ ವ್ಯಾಖ್ಯಾತೋ ವಿಷಯದ ಸಂಬಂಧ ಪ್ರಕಾರವೇ ಇರುತ್ತಾ ಇತಿಹಾಸವು ಪುರಾಣದ ನಂತರ ಬರುವ ವ್ಯಾಖ್ಯಾನವieso ಅವರು ವೇದ ಪ್ರಬಾಹವ ವೇದವೇ ಪ್ರಬಾಹವು ಅಲ್ಲ ಕಡಹಂತದ ಶಬ್ದವೇ ಪ್ರಬಾಹವು ಶಬ್ದವೇ ಪ್ರಬಾಹವು శబ్దము అంటే ఆప్తవాక్యం శబ్ద ఎవరో ఆప్తులు మన హితము కోరు వాళ్ళు చెప్పే వాక్యములకు శబ్దము ఉంటారు అదే ప్రమాణం కంటి కనబడుతోంది ఆప్తులు ఎదురు చెప్పాడు రెండింటికి తేడా ఉన్నప్పుడు ఏంటి ప్రమాణం కంటి కనబడేది ప్రమాణం కాదు ఆప్తవాక్యం బుద్ధితో ఆలోచించి తెలుసుకున్నాము ఆప్తులు చెప్పాడు ఏదో రెండింటికి తేడా వచ్చినప్పుడు ఏంటి ప్రమాణము ఆప్తవాక్యం అందుకే ఆప్తవాక్యం అంటే ఏది ఆప్తులు ఎవరు నేను ఉండగా మమ్మల్ని ఎవరు ఆపుతుంది అంటే వేగమే ఆపుతుంది వాళ్ళ సిద్ధాంతం ఇప్పుడు వాళ్ళని వాళ్ళ వాళ్ళ మొత్తం వాళ్ళ స్కీమ్ లో అన్ని అన్ని మొత్తం ఫిట్ చేయాలి కదా సరే వేదం పరమ ప్రమాణము హైయెస్ట్ అథెంటిక్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇతిహాసము రెండు ఉన్నాయి రామాయణ మహాభారత ఇది ప్రమాణమా కాదు వేదశాస్త్రాన్ని అంటే వాళ్ళు అన్నారు అది ప్రమాణమే మనం రేపు వేదమే ప్రమాణం అన్నావు కదా రేపు ఇతిహాసంలో ప్రమాణం అంటున్నాడు అంటే ఇతిహాసములకు మూలము వేదములు కాదు కాబట్టి పరమ ప్రమాణమైన వేదమును అనుసరిస్తున్నాయి కనుక ఇతిహాసము ప్రమాణం ఇతిహాస పురాణాభ్యాం వేదం సమూహములే ఇతిహాస పురాణములతో వేదము మనం వర్ధన చేయగలము దాని మీద ప్రశ్న ఏంటంటే మనం దేవుని సూత్రాలు శబర భాష్యంలో వస్తాయి నేను చూశాను అయితే ఒక ప్రశ్న లేదు వేదం ప్రమాణం ఇతిహాస పురాణాలు మళ్ళీ ఈ ప్రమాణాలు అవుతాయి అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమాణము అని మళ్ళీ ఏదో ఆంధ్రప్రదేశ్లో పుస్తకం ఉన్నది కూడా ప్రమాణం అంటే అది ఎక్కడ జరుగుతుందని అలాగే నేను కాన్స్టిట్యూషన్ ప్రమాణము మరి ఇంకో దాన్ని ప్రమాణం అనుకోవడం కదా అంటే చూడండి మేము ఇది మేము అనుకున్నది అది ఏం కాన్స్టిట్యూషన్ అనుసరించి వచ్చింది కాబట్టి ఇది కూడా ప్రమాణం ఏం చెప్పచ్చు అదేవిధంగా ఈ వేదను అనుసరించి ఇతిహాసము వచ్చింది కాబట్టి ఇది ప్రమాణం అంటే చూపించండి ఎక్కడో ఎక్కడ అలా అనుసరించిందో చూపించండి ఇక్కడ ఇతిహాసంలో ఇలా ఉంది దీనికి వేదంలో కరస్పాండింగ్ ఏమిటో చూపించండి అని అడుగుతారు అడుగుతారు దాని నుంచి వచ్చింది అడిగితే వాడేమో ఒకటి రెండు చూపిస్తాడు అదిగో అక్కడ అవ్వలిపోయిన వేదంలో మళ్ళీ ఇక్కడ ఇతిహాసంలో ఇలా అక్కడ ఇది వచ్చింది ఇది చూస్తాడు ఒకటి రెండు ఇది ఆది అంటే ఆది అంటే పూర్వపక్షం చేస్తుందంటే అక్కడ ఎక్కడా లేని ఇక్కడ ఉన్న గురించి ఎక్కడి నుంచి చెప్పాడు నువ్వు నీ తెలుగుదాటలు నాకు తెలుసు అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది చూపించవు కానీ ఇక్కడ ఒక ఇతిహాసంలో ఇది జరగబోతోంది ఇది వేదంలో ఎక్కడా లేదు కొంత నిర్దేశంలో ఎక్కడా లేదు మరి దీని మాట ఏంటి ఇది కాదు మాటలో అయితే ఏం చెప్తాడంటే వేదంలో కొంత భాగం క్షణమైపోయింది ప్రస్తుతం అవైలబుల్ గా లేదు ఆ అవైలబుల్ గా లేని భాగం నుంచి వచ్చింది తీసిన గవర్నమెంట్ అది ఎంత ఇక్కడ మోహన్ బాబు సినిమా ఆయన పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఏమని పెట్టంటే నేను ఎన్టీ అక్కినే నాగేశ్వరరావు గారి కంటే కూడా గొప్ప యాక్టర్లు అని అక్కినే అన్నపూర్ణ గారు నాకు చెప్పారు ఆమె పోయి ఎన్నేళ్ళు పూర్వం పోయింది మా చిన్నప్పుడే వస్తుంది అప్పుడు నాగేశ్వరరావు గారు వచ్చి నాకంటే గొప్ప యాక్టర్ని సాక్ష్యం అని ఆయన డిక్లేర్ చేసుకున్నాడు దానికి సాక్ష్యం అంటే అన్నపూర్ణ సాక్షి అంట ఆమె బతికి ఆమె సాక్ష్యం చెప్పింది అని కొన్ని సో ఆ రకంగా వేదంలో ఉన్నదే రామాయణంలో ఉంది భారతంలో ఉంది ఎలా చెప్తావా అంటే ఆ వేదంకు లభ్యం కాలేదు ఎవరికి లభ్యం కాదు వాడికి లభ్యం కాదు నాకు లభ్యం కాదు ఎక్కడో పోలి కాదు దాంట్లో దాన్ని వ్యాఖ్యానం చేస్తాం మొత్తానికి ఇతిహాసంలోనూ ప్రమాణం పురాణము ప్రమాణము ఎందుకని వేదంలో ఉన్నది పురాణం అని చెప్పారు ఏదైనా పురాణం చెప్పింది ఎక్కడ వేదంలో లేదంటే నీకు తెలుసున్న వేదంలో లేకపోవచ్చు కాదు నాకు తెలుసున్న వేదం నీకు తెలుసున్న వేదం చూపించి అంటే ఆ వేదాలు పోయే ఆ పోయిన వేదాల్లో అది ఉంటుంది అది మనం తగ్గించుకోవాలి అని దేవుడు మహర్షి అలా వ్యాఖ్యానం చేశారు ఇదంతా మనసులో పెట్టుకుని శంకరులు ఏమంటున్నారంటే వ్యాఖ్యాతైన మార్గేన నీవు వ్యాఖ్యానం చేసిన పద్ధతి ప్రకారం నిర్మించుకున్నా కూడా ఇతిహాస పురాణంలో కూడా ప్రమాణములే నువ్వు మందులో ఉంటారు వేదంలో మందులంలో అక్షభావంలో దేవతను విగ్రహం కనుకుంటుంది ఇతిహాస పురాణాల దగ్గరకు వచ్చినట్లయితే అంతా నిజాస్తుంది దేవతలకు విగ్రహం ఎక్కడ ఉంటుంది ఇతిహాస పురాణం సో దశరథ మహారాజు గారు ఇంద్రుడి ఇంటికి పక్కనే వెళ్ళి వస్తూ ఉండేవాడు ఇంద్రుడితో మాట్లాడుస్తూ ఉండేవాడు నేను కాబట్టి ఇతిహాస పురాణాల ప్రమాణం నువ్వు చెప్తావు దేవతకు విగ్రహం ఏదైనా ఎలా ఉంటుంది సంభవతి పైగా ప్రత్యక్ష ప్రమాణం కూడా దేవతలకు విగ్రహం కావదనే చెప్తున్నారు ప్రత్యక్ష ప్రమాణం కూడా ఏడు ప్రత్యక్ష ప్రమాణము భవతి అస్మాకం అప్రత్యక్షమీ ప్రత్యక్షం మనకి ప్రత్యక్షం కాకపోవచ్చు దేవతలు సో మనకి ప్రత్యక్షం కాకపోవచ్చు కానీ మహా మహాత్ములు యోగులు ఉన్నారే చిరంతను అంటే అతి ప్రాచీనమైనటువంటి యోగులు ఉన్నారే వాళ్ళకి దేవతలు ప్రత్యక్షమయ్యారు ఆ దేవతలతో వాళ్ళు డైరెక్ట్గా సంభాషణలు చేస్తూ ఉండేవాళ్ళు అది మనకి ఇతిహాస పురాణాల్లో కనబడుతుంది కాబట్టి మనకి ప్రత్యక్షం కాకుండా మాత్రాన దేవతలు లేదంటే కాబట్టి దేవతలు దేవతలు లేదని కాదు దేవతలకు విగ్రహం లేదు దేవతలకు విగ్రహం లేకపోవడమే కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం చేత కూడా దేవతలకు విగ్రహము కాదు తథా వ్యాసాదయ దేవాది చక్షం వ్యవహరంతి స్మర్యతే కాబట్టి దేవతలతో వ్యాసులు మొదలైన మహర్షులు దశరథులు మొదలైన మహారాజులు డైరెక్ట్ గా డిస్కషన్స్ అవి చేస్తూ ఉండేవారిని సంప్రదింపులు సలహాలు చేస్తూ ఉండేవారిని మనకి స్మృతి గ్రంథాల్లో యథార్థము ఇత్యాది భాగం స్మృతి ఇత్యాది గ్రంథాలు కనబడుతూ ఉన్నది కనుక దేవతలకు విగ్రహము కాదు చూడండి శంకరులు అలా అన్ని చేస్తున్నారు అంటే అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు దేవతలు వేరువేరుగా ఉన్నారు అని స్వీకరించినంత వేరువేరుగా ఉన్న దేవతలకి విగ్రహాలు కూడా ఉన్నాయని స్వీకరించడంలో అభ్యంతరం అసలు ఈ వేదనంతా కూడా కొట్టుబాటు విగ్రహాలు ఆ స్టేజ్ ఆ స్టాండర్డ్ ఆ లెవెల్ లేదు ఆ లెవెల్లో నువ్వు వెళ్ళకున్నావు నీ లెవెల్లో కింద లెవెల్లో ఉంటావు దేవతలు వేరు వేరు భేద దృష్టితో ఉంటావు కానీ దేవతలు విగ్రహం లేదు అదే అర్థమైంది కదా అర్థమైంది పూర్వేషామీ నాస్తి దేవాది వ్యవహర్ ఇది సహ జగద్వైచిత్ర్యం విషేతే ఎవరైనా ఇలా చెప్పచ్చు ప్రశ్న భూయా ఎవరైనా ఇలా అనొచ్చు ఏమనంటే చూడండి ఇప్పట్లో ఉన్నవాళ్ళు ఎవరికి దేవతలతో మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి దేవతలతో పూర్వం వాళ్ళు మాట్లాడేదో అనే మాట ధృవీకారము కాదు అది ఎవరైనా అన్నట్లయితే అలా చెప్పిన వాళ్ళు జగత్తులో ఉండే వెరైటీని కాదన్న వాళ్ళు ఉన్నారు జగన్ వైచిత్ర్యం అంటే వెరైటీ జగత్తులో వెరైటీ ఉండదు నేను అలా జగత్తులో అనుభవానికి వస్తున్నాను మాకు అలాగే ఉంటుంది సర్వత్ర సర్వత్ర అలాగే ఉంటుంది సర్వకాలంలో ఏదో అలాగే ఉంటుంది అని ఎవరైనా అనుకుంటే అంత పొరపాటు లేదా హైదరాబాద్ రోడ్డు మీద నడిచి ట్రాఫిక్ చూసి ముందు గుండె బెజారించిపోయిన వాళ్ళు ప్రపంచమంతా రోజులు ఇలాగే ఉంటాయని అనుకుంటే వాళ్ళు జగద్వైచి ప్రియము కాదన్నవాడు ప్రపంచమంతా నేను ఒకసారి అలా వెళ్తూ వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ వెనకాల ఏదో ఎవరో పిలిస్తే ఆగి తలపించాడు నేను ఇక్కడ ఆగి తలపించాను ఏమిటా ఏమిటి నేను గమకాలను వస్తామని నేను రెండు ఆరు నిమిషం మాట్లాడిన ఇంకా నాకు నాకు వరుసగా నిలబడదు ఇరవై కాదు మామూలుగా టార్గెట్ చూస్తే అన్ని కార్లు ఎన్ని కార్లు ఇలా నిలబడున్నాయంటే నా కోసమే నిలబడున్నాయి నేను అందులో అయ్యో అని పడి ఒక్క ఉదుటిన పక్కకి కలుపుకున్నాను ఎప్పుడైనా వాళ్ళు దాని సందర్భంలో అలా ఉంటారా అసలు ఎక్కడైనా ప్రపంచంలో అలా ఎక్కడైనా ఉంటుంది కేరళ అని నేను మాట ఎక్కడో ప్రస్తావించాను ప్రస్తావిస్తే నాకు వాళ్ళు ఇద్దరు స్వామిని వాళ్ళు ఆగిన తర్వాత జరిగింది లేకపోతే పోలీసు చూసినట్లయితే వాళ్ళు ఆడుకున్నట్లయితే పక్కన వెళ్ళిపోవచ్చు దూచుకుని వాడు ఆగలేదనుకోండి పోలీసు చూశాడు వాడు పోలీసు వాళ్ళు పోయినా సీసీ కెమెరా చూస్తుంది వాడు లైసెన్స్ మొత్తం అనిపిస్తారు లైసెన్స్ ఎవరైనా పెడస్ట్రైన్కి అడ్డొచ్చేటంటే పెడస్ట్రైన్కి భయాన్ని కలిగిస్తే లైసెన్స్ క్యాన్సిల్ ఐ నాట్ ఎగ్జామినేటింగ్ అది స్వామి కొంచెం అభిషేక్ కవి కవి లక్షణాలు ఉన్నాయి అభిషేకిస్తున్నాడని మీరు అనుకుంటే మీరు జగత్ వైద్యుని కాదన్న వాళ్ళు అవుతారు క్యాన్సర్ జెనసిస్ ఎందుకంటే పార్కింగ్ ఏరియాస్ లోను పెడస్ట్రైన్ ఏరియాస్ లోను నో కార్స్ ఆర్ అలౌడ్ పెడస్ట్రైన్ హ్యాస్ ది హై ఫ్యాక్ట్ వాడు రోడ్డు అడ్డంగా అక్కడ నిలబడకపోతే కారు నిలబడుకుంటున్నాడు వాడు కదలకపోతే వాడు కారు దిగి వచ్చేసారు మీరు అక్కడ పక్కన మాట్లాడుకుంటారా అని వాడు అడిగినా మీరు అవసరం హార్ట్ లేదు నో హార్ట్ హార్న్ నిలబడిందంటే మీకు అమెరికా కానీ కెనడా కానీ హార్న్ నిలబడిందంటే ఏదో ఉపద్రవం వచ్చింది లేకపోతే హార్న్ అంటే మీరు రాంగ్ లేన్లో వచ్చేసి ఎదరవాడికి డ్యాష్ ఇచ్చేంత పని చేస్తే అప్పుడు హార్న్ వేస్తారు లేకపోతే హార్న్ లేదు నో హార్న్ కాదు ఇదంతా నేను చెప్తే ఎలా ఉంటుందంటే ఇదంతా ఇక్కడ నేను చెప్పాను ఏదైనా కాకినాడ వెళ్ళాలంటే ఆ పల్లెటూరు వెళ్ళి అక్కడ వాళ్ళు ఇబ్బంది అనుకోండి మీరు మనకు పోషిస్తున్నాడు ఆ కోపంలో అలాగే మన ఎందుకు దేవతలతో మాట్లాడలేదు కాబట్టి వ్యాసాదులు కూడా దేవతలతో మాట్లాడము అని మనం అన్నట్లయితే జగత్తులో ఉండే మంచి మనం కాదన్న వాళ్ళము ఉంటాము అభిప్రాయం ఏంటంటే లేకుండా నేను వచ్చిన చిన్న అనుభవాన్ని బట్టి సృష్టింతా ఇలాగే ఉంటుందని మాత్రం నిర్ధారణ చేయకు దేవతలు ఉన్నాము దేవతలు విగ్రహం కాదు మనం ఎలా ఉన్నామో దేవతలు కూడా అలాగే ఉన్నారు వాళ్ళకి కూడా విగ్రహం అనుభవంటే ఉండదు అని చెప్పారు నాకు భగవానుడు మహర్షి యొక్క ఒక వాక్యం తీసుకొస్తూ ఉంటుంది అదేంటంటే ఆయన అడిగారు ఎవరు స్వర్గంలో ఉందా అని ఆ ప్రశ్న శంకరం అడిగితే ఎలా చెప్తారో అలా చెప్పారు సమాధానం ఆయన ఏమని చెప్పారంటే చూడు భూలోకం ఉందా అని భూలోకం ఉందా అంటే ఉందన్నాడు అయితే స్వర్గలోకం కూడా ఉంది అప్పుడు మీరు జరగబడి భూలోకం నిశ్చయితే స్వర్గలోకం కూడా నిశ్చయితే భూలోకం ఉంది మనం అందరం ఉన్నాం ఎవరి కూడా సెపరేట్ సెపరేట్ సెపరేట్ కానీ దేవతం లేదు ఎందుకంటే మాకు ఇప్పుడు కనపడలేదు కాబట్టి అని ఆలోచిస్తాం కాదండి ఈ నామరూపాలని మిథ్య పరబ్రహ్మ ఒక్కటే సత్యము అజ్ఞాన అజ్ఞానములతో మనస్సుతో చూసినప్పుడు మనస్సు చూసినప్పుడు మాత్రమే ఒక దేహంతో మమేలోని ఇది నేను అని అనుకుని ఒక సెల్ఫాన్షియస్ పర్సన్ గా అప్పుడు కర్మని మనస్సుతో చూసినప్పుడే మీకు భేదాత్మకం తప్ప వాస్తవంలో భేదములు లేవు కాబట్టి భూలోకం అనేది మిథ్య ఎందుకంటే అప్పుడు మీరు ఏమంటా ఉంటే స్వర్గలోకం కూడా ఇదానీయదాపి సార్వభౌమ క్షత్రియ అస్తి అలాంటి వాళ్ళు చెప్పిన మాట ఎలా ఇప్పుడు ఎక్కడ క్షత్రియులు శంకరులు కాదు మాట ఇప్పుడు ఎక్కడ క్షత్రియు రాజసూయము అశ్వమేధము లేదా మహాయాగాలు క్షత్రియులు రాముడు నరమహారాజు లేకపోతే ధర్మరాజు మొదలైన మహా చక్రవర్తులు ఇప్పుడు ఎక్కడ లేరు కాబట్టి ధర్మరాజాలు యుధిష్ఠిరాలు కూడా ఉండేవారు కాదు అవన్నీ కూడా కల్పనలే అని ఎవరైనా అంటే అది ఎంత అందంగా ఉంటుందో నువ్వు అన్నమాట కూడా ఇప్పుడు మనకి ఎక్కడ క్షత్రియులు లేదు చక్రవర్తులు ఎవరు లేదు కాబట్టి ఒకప్పుడు చక్రవర్తులు ఉండేవారు కాదు అని అనగలమా మనం అప్పుడు చక్రవర్తులు ఉండేవారు ఇప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చినాడు ముఖ్యమంత్రి వెయ్యి సంస్థానాలన్నీ విడిపోయారు ఒకప్పుడు మొత్తం భారతదేశాన్ని ఒకే యూనిట్ కింద పరిపాలించిన చక్రవర్తులు ఉన్నారు ఇది వాళ్ళు ఇప్పుడు లేదు కాబట్టి ఎప్పుడు లేదు అనే మాట ఎవరైతే ఇప్పుడు చక్రవర్తులు ఎవరు కనపడటం లేదు కాబట్టి ఒకప్పుడు కూడా ఉంది కూడా బాబు అని అంటాడు వాడిని అడగాలి ఒక ప్రశ్నమే రాజసూయాగం చేయాలి చేసే పద్ధతి అని విధులు సోదరులు అంటే విధులు రాజా రాజసూయేనా బాగా దియగా మికితేగా చెట్ నిదురుస్స్ ఫార్మల్ డేమే నిジェット ఎందుందు ఇవి విధుబాటు తోని కొర యావక యాచ్చబడ కబట్టి ని ఆత్మను కొర కాకు రాజ్యువే యాముకు సోన రేగాము మొదలైన యావమును విచించే మెదమార్చమును యాచ్చము వృత పాలసషిని అదేగా రీకార్డ్ కన్నా కాదు నవకొకుట కోసము దివారాల కోసం దేశమును వాడు దిరుకుపణ చేసారు అద్వ్యా అలాగే ఒకప్పుడు వ్యాసాలు దేవతలతో సంభాషించినారు అని ఒప్పుకోవాలి ఒప్పుకుంటే దేవతలకు విగ్రహము కలదు అని పేరు అవ్యవస్థిత ప్రాయాన్ కర్మాశ్రమ కర్మాన్ ప్రతిజానీత వర్ణాశ్రమ వ్యవస్థ ఉంది ఇది రెండింటికి వ్యవస్థ ఆశ్రమ వ్యవస్థ వర్ణ వ్యవస్థ అన్నది ఇట్ ఈస్ నాట్ ద డివిజన్ ఆఫ్ సొసైటీ ఇట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్ దీని మీద ఆనంద స్వామి తర్వాత స్వామి వివేకానంద ఇలాంటి ఫిలాసఫర్స్ అందరూ కూడా ఒకప్పుడు వర్ణ వ్యవస్థ బలం అవుతుంది ఆ తర్వాత అది చెడిపోయింది వర్షాలు వచ్చేవి ఇప్పుడైతే బాగులేదన్నమాట వాస్తవం అని పాపం వాళ్ళు అలా చేశారు అంటే దీంట్లో ఒక మాట ఏమిటంటే రెండు పక్షులు ఉంటాయి ఒకటి ఒకప్పుడు బాగున్న వర్ణం వ్యవస్థ కొంచెం చెడిపోయింది అని ఒక ఆర్గ్యుమెంట్ ఇప్పుడు బాగుందని ఎవరో అన్నారు ఇప్పుడు బాగుందని ఎవరో అన్నారు ఇప్పుడు బాగుందనే వాడు మాట అవసరం చేసుకోవాలి బాగులేదు సరిగ్గా లేదని అందరూ ఒప్పుకుంటారు ఒక పక్షాల వాళ్ళు ఒప్పుకుంటారు కానీ దీంట్లో ఒక పక్షం ఏంటంటే మోడరేట్ పక్షం వీళ్ళని మితవాదులు ఉంటారు వీళ్ళు ఏమంటారంటే మతం వ్యవస్థ బాగుంది ఇట్ ఈస్ నాట్ ద డివిజన్ ఆఫ్ సొసైటీ సొసైటీ డివిజన్ కాదు ఇట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్ లేబర్ అంటే సొసైటీలో కొన్ని పనులు ఉండాలి ఈ పనులన్నీ అవ్వాలి నాలుగు ప్రధానమైన పనులు అవ్వాలి ఆ నాలుగు పనులు చేయడానికి నాలుగు గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉండాలి ఆ గ్రూప్స్ లో ఆ పనులు చాలా బాగా పరిశీలి చేసి వాళ్ళు ఎక్సలెన్స్ వస్తుంది ఇప్పుడు వేదాంతి శాస్త్రాన్ని అధ్యయనం చేసి సమాజంలో జ్ఞానాన్ని ప్రసారం చేయడానికి కొంతమంది వాళ్ళు దానికి అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉన్నారు ఇప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్ సమయంలో పాలిటిక్స్ లో వెళ్ళిపోయారు అనుకోండి అక్కడ పాఠం చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆయన ఆ కంచె ఐదైనా ఉన్నాడు అన్నమాట కంచె మనం జరిగిపోతే సోషల్ సర్వీస్ కంచె ఐదైనా సభ్యులు ఆయన అన్నాడు ఈ ప్రొఫెసర్స్ అందరూ కూడా పాలిటిక్స్ లో వెళ్ళిపోతున్నారు ఆయన ఎవరిని ఉద్దేశించారు కోదండరాజు గారిని ఉద్దేశించారు వీళ్ళందరూ పాలిటిక్స్ లో వెళ్ళిపోవడం మూలంగా యూనివర్సిటీలో పఠాలు చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు వీళ్ళు పాలిటిక్స్ లో వెళ్ళి బీసీలకు న్యాయం చేయాలని అలవాటు చేస్తారు ఇక్కడ వీళ్ళు మనం చెప్పాల్సిన విద్యార్థులను బీసీలే అందరూ బీసీలే వీళ్ళు బీసీ న్యాయం చేయాలని పాలిటిక్స్ లో వెళ్ళి ഇതിനകത്ത് മഹമ്മൂർ എന്ന് പറയുന്നത് യേശു മലയാളം യേശു തനിച്ചായിരുന്നു കാര്യം പറഞ്ഞു ഒരു പ്രശ്നമില്ല